సంకీర్తన సంఖ్య రెండు వందల డెబ్భై నాలుగు వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శాంఘ్రమునదే హరియందు మీదటను ఆ ఉన్నాడదే అరుల నెల్ల గెలిచి అమరులగావను సారథి అల్లవాడే సాలిరణభేరియదే ఆరయ నిరుమేలా బ్రహ్మాదులువారే పేరుకొన్న వేదముల బిరుదు పద్యములవే శ్రీరమణుడు మెరసే చిక్కులు వాపగను ఆటలు బాటలునవే అచ్చరలేమలు వారే చాటువ నలమేల్మంగా సంగడినదే ఈటులేని శ్రీవేంకటేశుడేగీను అల్లవాడే కోటాన కోటి దాసుల కోరికలీడేర్చను